స్వాగతం సాహితీ ప్రియులైన ప్రవాసాంధ్రుల కోసం వినూత్న శ్రవణ సంచిక అసలేం జరిగిందంటే మూల గ్రంథ రచన శ్రీ ఆర్కే ప్రసాద్ పూర్వ ఐఏఎస్ అధికారి గళకర్త ధ్వనిముద్రణ కూర్పు నేపథ్య సంగీత సమ్మేళనం మరియు నిర్వహణ కొండూరు తులసీదాస్ ఇంగ్లీష్ యాంకరింగ్ శ్రీమతి లక్ష్మీ కొండూరు సాంకేతిక సహకారం కిరణ్ కుమార్ కొండూరు శ్రోతలందరికీ నమస్కారం నా పేరు కొండూరు తులసీదాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖలో ఒక మధ్యస్థాయి ఉద్యోగంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో పదవీ విరమణ పొందాను ఇంతకు మించి నా పరిచయం అప్రస్తుతం తెలుగులో శ్రవణ సంచికగా పేర్కొనే ఈ ఆడియో బుక్ కోసం నేను ఎంచుకున్న గ్రంథమే ఈ సంచిక యొక్క ఆవశ్యకతకు స్ఫూర్తి ఆలోచనకు మూలం రెండు వేల పది సంవత్సరం మొదటి రెండు మూడు మాసాల్లో అనుకుంటాను గ్రంథావిష్కరణకు సంబంధించిన ఒక వార్త లేదా ఒక గ్రంథ సమీక్షో సరిగ్గా గుర్తులేదు కానీ పత్రికలో నన్ను ఆకర్షించింది రచయిత శ్రీ పివిఆర్కే ప్రసాద్ సమర్థులైన ఐఏఎస్ అధికారుల్లో ఒకరిగా ప్రసిద్ధులు వివిధ హోదాలలో పనిచేసి విశ్రాంత జీవనాన్ని ఆధ్యాత్మిక రీతిలో ప్రశాంతంగా గడుపుతున్నారు ఆ గ్రంథం పేరు అసలేం జరిగిందంటే ఆ గ్రంథ ప్రకాశకులు వెలా విక్రేతల గురించిన వివరాలు తెలుసుకుని వెంటనే కొన్నాను చదివాను ఒక మంచి పఠనానుభూతికి లోనైనాను స్వతహాగా పుస్తక ప్రియుడైన మా కుమారుని కూడా ఇచ్చి చదవమన్నాను తను చదివాడు అందులోని వస్తువు అది చెప్పిన తీరు ఆ గ్రంథ ముఖ్యోద్దేశం అతనిని ఆకట్టుకుంది ఆ సమయంలో అతను గూగుల్ అనే సంస్థలో మేనేజ్మెంట్కు సంబంధించిన విభాగంలో కీలక హోదాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అది కాకతాళీయం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేసే తనలాంటి ఇంకా అనేక మందికి కూడా ఆ గ్రంథంలోని విషయాలు కేవలం ఆసక్తికరమైన పఠనానికే కాక తమ విధి నిర్వహణలో ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమించడానికి సున్నితమైన సందర్భాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవి ఉపయుక్తంగా ఉంటాయని భావించాడు ఆ గ్రంథ తక్షణ అందుబాటు స్వయంగా చదవడానికి అవసరమైన సమయ లభ్యత మొదలైన పరిమితుల దృష్ట్యా అప్పటికే విరివిగా వినియోగంలోకి వచ్చిన ఆడియో బుక్ రూపంలోనైతే కేవలం తెలుగు మాట్లాడటము అర్థం చేసుకోవడము మాత్రమే తెలిసిన వారికి సైతం ఇది అందుబాటులో ఉంటుందని సూచించాడు ఆ సూచన ఫలితమే ఆ గ్రంథం యొక్క ఈ శ్రవణ రూపం ఇక ఈ సంచికల్లోని మొదటి అధ్యాయానికి నేరుగా వెళ్లే ముందు ప్రధాన రచన లక్ష్యాన్ని ముందుగా రెండు మాటలంటూ వివరించిన రచయిత మాటల్లోని అసలేం జరిగిందంటే అన్నది నా అనుభవాల సమాహారమే తప్ప నా స్వేచరిత్ర కాదు ప్రభుత్వాన్ని బయట నుంచి చూసే వాళ్ళకి విశాలమైన బంగళాల్లో నివసిస్తూ ఎయిర్ కండిషన్ కారులో తిరిగే ఐఏఎస్ అధికారుల జీవితాలు అత్యంత సుఖవంతంగా ఉన్నట్లు అనిపించడం సహజం పాలనా వ్యవస్థలోని కష్మలాన్ని కడిగి పారేసి సంస్కరించి పారేయాలన్న వీరావేశంతో ప్రభుత్వ సర్వీసుల్లోకి ప్రవేశించే యువతీ యువకులకు ఆరంభంలో ఆవేశం ఆత్మవిశ్వాసం అపరిమితంగా ఉండటం సహజం కానీ ఈ భావాలకి వాస్తవానికి మధ్య దూరం ఎంతో నా ముప్పై నాలుగు ఏళ్ల సర్వీసులో నేను అర్థం చేసుకున్న మేరకు అందరితో పంచుకోవాలన్న ప్రయత్నమే ఈ ఆశ్రయం జరిగిందంటే అన్న అనుభవాల సంకలనం ఈ అనుభవాల వ్యాసాల్లో నాకు తెలిసిన నిజమంతా రాశానో లేదో కానీ రాసినవన్నీ మాత్రం నిజాలే ముఖ్యంగా Shri Jalagam Vengalarao doctor Marri Chennareddy Shri NT Ramarao Shri PV Narasimharao doctor Manmohan Singh వంటి రాజకీయ నాయకులతో కలిసి పనిచేయాల్సి వస్తే ఐఏఎస్ అధికారులు ఎదుర్కొనే సంక్లిష్టమైన సందర్భాలు ఎలా ఉంటాయో ఇంతవరకు వెలుగు చూడని సంఘటనలు నా అనుభవాల్లో వెల్లడించడం జరిగింది రాజకీయ నాయకులకి పాలనా అధికారులకి మధ్య మానవ సంబంధాల పరిణామ క్రమాన్ని కూడా ఈ వ్యాసాలలో వెల్లడించే ప్రయత్నం చేశాను ఇది ఒక రకంగా కొత్త ప్రయోగం సమకాలీన పాలనా వ్యవస్థలకు దర్పణం పట్టే ఒక ప్రయత్నం పివిఆర్కే ప్రసాద్ తన సుదీర్ఘ పదవీ కాలంలో నిర్వహించిన వివిధ హోదాలలోని అనుభవాలను నలభై తొమ్మిది అధ్యాయాల్లో నిర్దిష్టంగాను ఐఏఎస్ గుండె లోతుల్లోంచి అని మరో ఏడు అధ్యాయాల్లో మరిన్ని అనుభవాలను స్థూలంగాను అలా మొత్తం యాభై ఆరు అధ్యాయాలు రాసిన తర్వాత కూడా అప్పటికే ఆ గ్రంథంపై వచ్చిన భిన్న వ్యాఖ్యల నేపథ్యంలో తనలో ఇంకా మిగిలి ఉన్న భావాలను గ్రంథ శీర్షిక అసలేం జరిగిందంటే అంటూ చివరి అధ్యాయంలో ఇలా తెలియజేస్తారు రచయిత కొందరికి సోత్కర్షలా కనిపించినా కొందరికి అసంబద్ధంగా కనిపించినా నేను రాసిన అనుభవాలన్నీ అనేక కీలక పరిణామాలలో నా క్రియాశీలక పాత్రని లేదా నా సాక్షి పాత్రని వెల్లడించేవి ఆ అనుభూతుల్ని నలుగురితో పంచుకోవాలని ఈ ప్రయత్నం మన సంకల్పంలో శుద్ధత ఉంటే నేను పైన చెప్పిన ఆలోచన ధోరణితో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఎవరికైనా దైవబలం తోడ్పడుతుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను నా అనుభవాల్ని ఇలా రాయాల్సి రావటం కూడా బహుశా నాహంకర్త హరికర్త అంటూ తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి హోదాలో తీసుకున్న మరో కీలక నిర్ణయానికి దారితీసిన అత్యంత హృదయ విదారకమైన ఒక అనుభవంతో గ్రంథాన్ని ముగిస్తారు శ్రీప్రసాద్ గారు తాను తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు అనుభవాలను వివరిస్తూ రాసిన మరో గ్రంథంలోని ప్రతి సందర్భంలోనూ నా అహంకర్త హరిహికర్త అనే ఈ స్పృహను ప్రకటితం చేస్తారు శ్రీ ప్రసాద్ గారు ఈ శ్రవణ సంచిక ఒక సదాశయంతో చేసిన ఒక సాహసం నా శక్తికి సామర్థ్యానికి మించి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని శ్రోతలు ఆహ్వానించి ఆదరించి నా ఆశయాన్ని సిద్ధింపజేస్తారని ఆశిస్తూ అసలు కథాక్రమంలోకి ప్రవేశిస్తున్నాను అసలు ఏం జరిగిందంటే this edition of an audiobook, Asaleem Jarigindante. This book was written by Sri P. V. R. K. Prasad, who retired from the Indian Administrative Service of Andhra Pradesh Kada. He belonged to the 1966 batch of direct recruits to this most coveted civil service. After finishing the academic training in the Lal Bahadur Shastri National Academy of Administration Missouri, he started his career as a trainee assistant collector. After becoming regular member of the service, he held various positions, starting from a district magistrate or the collector, as the given designation goes, to the information advisor to Sri P.V. Narasimha Rao when he was the Prime Minister of India. After laying down the office, Sri Prasad settled to write down the memoirs of some events from his illustrious service, spanning over 34 years. The title, Asalem Jerigindante, literally translates to What Really Happened Was. The spirit of it is to narrate incidents like they happened. The book is in Telugu and was first published in 2010 by MSCO Publishers. Here is what he says about this book. This book అసలేం జరిగిందంటే is not my autobiography it is a true presentation of some of my administrative experiences the common perception about an IAS officer is that of a person exercising authority and power at the expense of the society, spending taxpayers' money, living in air conditioned bungalows, etc., happy go lucky fellows. In fact, they are the wheels that run the administration behind the wheel for political governance. That is why I named my English version as Wheels Behind the Wheel. The brilliant young men and women join this All India service with so much of enthusiasm, conviction, and commitment to cleanse the administration of all its ills and shortcomings and to create an honest and corruption free system that they start functioning with a lot of emotional involvement and altruism. But the distance between the idealism and the reality, as I experienced and understood during my 34 years in the service, has prompted me to pen some of these incidents as a collection. I have selected some articles of national importance and put them together as a book. It is definitely true that I have not written all that I know, but with confidence I can assure that what all I have written is true. Most importantly, if one had to work with varied personalities like Sri P. V. Narasimha Rao, Sri N. T. Ramarao, Dr. Manmohan Singh, Sri Vengal Rao, and Dr. Chennareddy, this collection will throw some light on some complex situations an officer is likely to pass through. Several things that happen behind the wheel of political governance and had not been revealed earlier are narrated here, with particular reference to the relationships between senior politicians and senior civil servants. It is somewhat a new approach to hold a mirror to the contemporary political and administrative scenario. As I happen to observe PV from very close quarters, and as I have been seeing as to how he is being portrayed, I felt that I should present what I know firsthand so that people can make proper value judgment basing on facts. Nothing in this book is hearsay. In every incident, I had either some role to play or I was a direct witness to it. Sri Prasad picked up a few dozens of events, deciding upon which demanded deep wisdom and high professionalism. His experiences with taking decisions on crucial matters of public interest, as may be the kind of crops to be raised in the water-starved, vast arid areas of a given district, getting best price of the yield for farmers, providing drinking water for lakhs of people in hundreds of villages devastated by a cyclone, or handling sensitive issues where the egos of the ministers and chief ministers are involved Every detail associated with that event was explained with precision and accuracy in lucid Telugu and in an appealing style. Though the experiences are of a public administrator, they are relevant to business executives as well. This book should be read by everyone who could read Telugu. For those who can't or don't have the access or leisure, this audiobook fills the gap. Listen, enjoy, and get benefited. అసలేం జరిగిందంటే